అధ్యాయము పద్నాలుగు అనిన యుధిష్ఠిరుండిట్లనియే నను బోటి జడగృహస్థుడు మునివల్లభ ఇట్టి పదవిమోదంబుననేయనువునజందును వేగమ వినుపింపుము నేడు నాకు విజ్ఞాననిధీ అనిన నారదుండిట్లనియే గృహస్థుండైనవాడు వాసుదేవార్పణంబుగా గృహోచిత సంధించుచు మహామునుల సేవించి వారలవలన నారాయణ దివ్యావతార కథాశ్రవణంబుసేయుచూ అయ్యై విహితకాలంబుల శాంతజనులంగూడియుండుచూ పుత్రమిత్రకళత్రాదిసంగంబులు కలల వంటివని ఎరుంగుచు లోపల నాసక్తి లేక సక్తుని కైవడి వెలుపల పురుషకారంబులు నచ్చుచు తగులంబులు లేక విత్తంబులిచ్చి జన కసుత సోదర సఖి జ్ఞాతి జనుల చిత్తంబులు సమ్మదాయ తంబులుగా వింపుచూ ధన దైవలబ్ధంబుల వలన అభిమానంబు మాని అనుభవింపుచు గృహక్షేత్రంబులజొచ్చి ఉదరపూరణమాత్రంబు దొంగిలించినవాని దండింపక భుజగ మృగ మూషక మర్కట మక్షికా ఖరోష్ట్రంబుల హింసింపక పుత్రుల భంగిని క్షింపుచూ దేశకాలదైవంబుల కొలదిని ధర్మార్థకామంబుల ప్రవర్తింపుచూ శునకపతిత చండాలాదులకైన భోజ్య పదార్థంబులు తగిన భంగిని చుచు నిజ వృత్తిలబ్ధంబులగు నశనాదులచేత దేవ ఋషి పితృభూత మానవుల సంతర్పించుచు పంచమహాయజ్ఞావశేషంబులనంతర్యామి పురుషయజనంబూ ఆత్మజీవనోపాయంబును సమర్థింపుచూ ఉండవలయు గురులనైన పునర్థమునకై ప్రాణమైన విడుచు భార్య కొరకు అట్టి భార్య పురుషుడతిథి శుశ్రూషసేయించి గెలుచూ అజితునీషునైనా పరముడీశ్వరుండు బ్రాహ్మణముఖముననాహరించి తుష్టుడైన భంగి అగ్నిముఖమునందు హవ్యరాసులు గొనియైన తుష్టినొందడు అనఘచరిత కావున గృహస్థుండు బ్రాహ్మణులందును దేవతలందును మర్త్య పశు ప్రముఖ జాతులందును అంతర్యామియు బ్రాహ్మణానందునూనైన క్షేత్రజ్ఞునందునయ్యై కోరికల సమర్పించి సంతర్పణంబుసేయవలయు భాద్రపదంబున కృష్ణపక్షంబునందును దక్షిణోత్తరాయణంబులందును రేయింబగలు సమమైన కాలంబులందును వ్యతీపాతంబులందును దినక్షయంబులందును సూర్యచంద్రగ్రహణంబులందును శ్రవణద్వాదశియందును వైశాఖశుక్లతృతీయయందును కార్తీకశుక్లనవమియందును హేమంత శిశిరంబులలోన నాలుగష్టకలందును మాఘశుక్ల సప్తమియందును మాసనక్షత్రంబులతోడంగూడిన పున్నమలందును శ్రవణానూరాధలందును ఉత్తరాత్రయశ్రవణానూరాధలందును ఉత్తరాత్రయసహితలైన ఏకాదశీ తిథులందును జన్మనక్షత్రయుక్త దివసంబులందును మరియు ప్రశస్తకాలంబులందును జననీ జనక బంధుజనులకు శ్రాద్ధంబులును జపహోమస్నానవ్రతంబులును బులును ఆచరింపవలయు భార్యకు పుం సవనాదికంబును అపత్యంబునకు జాతకర్మాదికంబును తనకు యజ్ఞదీక్షాదికంబును ప్రేతజనులకు దహనాదికంబును మృతదివసంబున సాంవత్సరికంబును జరుపవలయు विनुमे देशमुलम् दयागुणतपो विद्यान्वितम् वैनविप्रणिकायम्बुवसिन्सु ए स्थलमुलम् भागीरथीमुख्यवाहिनुलुण्डुन् हरिपूजलय्यडलभूयिष्टप्रकारम्बुलन्दनरुन् भूवर इत्तिचोटुलदगुन् धर्मम् बुलम् హరియందు జగములుండును హరిరూపము సాధుపాత్రమందుండు శివంకరమగుపాత్రముగలిగిన అరయగనరి పుణ్యదేశమనఘ చరిత్ర మరియు కురుక్షేత్రంబును గయాశీర్షంబును ప్రయాగంబును పులహాశ్రమంబును నైమిషంబును ఫల్గునంబును సేతూను ప్రభాసంబును కుశస్థలీయును వారణాసియు మధురాపురియును పంపాబిందు సరోవరంబులును నారాయణాశ్రమంబును సీతారామాశ్రమంబును మహేంద్రమలయాదులైన కులాచలంబులును హరిప్రతిమార్చన ప్రదేశంబులును హరిసేవాపర పరమభాగవతులు వసించడు పుణ్యక్షేత్రంబులును శుభకాముండైనవాడు సేవింపవలయు భూవరేంద్ర ఇట్టి పుణ్య ప్రదేశంబులందునరుడుసేయునట్టిధర్మమల్పమైన నది ఫలమునిచ్చు హరికృపావశమున వినుము చరాచరంబైన విశ్వమంతయు బగుటం చేసి పాత్ర నిర్ణయ నిపుణులైన విద్వాంసులు నారాయణుండు ముఖ్యపాత్రమని పలుకుదురు దేవర్షురుణు బ్రహ్మపుత్రులైన సనకాదురుణూండ నగ్రపూజకు హరిసమ్మతుండయ్యే అనేక జంతు సంఘాత సంకీర్ణంబైన బ్రహ్మాండపాదపంబునకు నారాయణుండు మూలంబు తన్నిమిత్తంబున నారాయణ సంతర్పణంబు సకల జంతు సంతర్పణమని ఎరుంగుము ఋషి నర తిరియగమర శరీరంబులు పురంబులు వానియందు దారతమ్యంబులతోడ జీవరూపంబున భగవంతుడైన హరివర్తించుటం చేసి పురుషుండన ప్రసిద్ధుండయ్యే అందు తిర్యగ్జాతుల కంటే పురుషుని పురుషునియందు విలసిల్లుటం చేసి పురుషుండు పాత్రంబు పురుషులలోన హరితనువైన వేదంబునుద్ధరింపుచూ సంతోష బ్రాహ్మణుండు బ్రాహ్మణుండుపాత్రంబు బ్రాహ్మణులలోనన ఆత్మజ్ఞాన పరిపూర్ణుండైన యోగి ముఖ్యపాత్రంబని పలుకుదురు పరస్పర పాత్రంబులకు సహింపని మనుష్యులకు పూజనార్థంబు త్రేతాయుగంబునందు హరిప్రతిమలు గల్పింపబడియే కొందరు ప్రతిమార్చనంబు చేయుదురు పురుషద్వేషులైన వారలకు నట్టి ప్రతిమార్చనంబు ముఖ్యార్థప్రదంబు గాదు మందాధికారులకు ప్రతిమార్చనంబు పురుషార్థప్రదంబగును అఖిలలోకములకు హరిదైవతము సూడ హరికి దైవతము ధరామరుండు पदपरागलेशपङ्क्तिचेद्रैलोक्यपवनम्बुजेयु भुजेयु ब्राह्मणुण्डु